ఎరుకన్నాను మరుకన్నాను ఎరుకకు ఎరుకన్నా దేహీయన మాయనన్ గురుతన సాక్ష్యనా ज्ञप्यना स्फुरणायनिन् द्रष्टायनिना చూడుమక్కటిగా ఇది లే ఒక్కటిగా మరి చలాచలమూల మర్మ మెరిగేటిదన్నా ఎరిగి తా జగన్నా చూడు ఒకటిగా ఇది లేకుంటే చూడమొక్కటిగా గురుతన సాక్ష్యన జ్ఞప్తన పురణయనిన్ ద్రష్టయనిన చూడు మొక్కటిగా ఎరుకన్నను మరుకన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయనన్ చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడాము ఒకటిగా మరి చలాచలమూల మర్మమెరిగేటిదన్న ఎరిగి తా లేననిన ఎగిరిపోయేటిదన్నా చూడు ఒక్కటిగా ఇది లేకుంటే చూడాము ఒక్కటిగా ఇది పదవి విభజన